తానేననకను నిండిన దానికి పేరేమి బయలు తానేననుచున్ నేననియేదా నేనెవ్వరు కవ లేనెరుక కవుంటి ఉంటే లేనే లేనను మీ అంటిని అంటే లేనే లేవు లేనే లేనని నేను లేకపోయిన వెనుక తానుండు గదా ఉంటే దాన్నెట్లెరిగేదావీవు లేనే లేనను మీ అంటిని అంటే లేనే లేవు సుమీ